సంకీర్తన సంఖ్య నాలుగు వందల ముప్పై ఒకటి సహజాచారములెల్ల సర్వేశ్వరుని ఆజ్ఞే అహమించి ఏ పాషండము నిద్దిరించువాని చేతి నిమ్మ పండివలెనే చద్ది కర్మములు తానే జారితే జారే పొద్దు ఉద్దు తనలోన భోగకాంక్షలుండగాను అద్దలించి కర్మముల్ల ననుటే పాషండము కలగన్నవాడు మేలు కనినటువలెనే తలగి ప్రపంచమెందో దాగితే దాగే ఇలా నీ దేహము మోచి ఇంత కల్లలనుచు పలికి తప్పనడిచే భావమే పాషండము ధరనద్దముచూచేటి తన రూపము వలెని గరిమతో తనయాత్మ కంటే గనే సరుస శ్రీ వెంకటేశు సాకారమటుగనే కరగి భజించలేని కష్టమే పాషండము